ఆపిత జన శుభకర శ్రీరమారమణీ మనోహర ఆపిత జన శుభకర శ్రీరమారమణీ మనోహర ఆపిత జన శుభకర శ్రీరమారమణీ మనోహర వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస భవ పాశమూల దృంచి మనోల్లాసలివరా వాసుకీసేయన శ్రీనివాస చిద్విలాస భవ పాశమూల జుంచి మనోల్లాసమివ్వరం బాసుర కళ్యాణ పురాణ తులసి శేష గోప దాసుని బ్రొచేటి జగవిత కృషికేశ వేగ శ్రీరమారమణి ఆదిత జనకు భగరతే రమారమణి మనోహర పందుగొందులందు మరి అందరందు నీవే ఆనందమందుతుందువని విందు సిదర కందుగొందు లందు మారి అందరందు నీవే ఆనందముందు చుందువని విందు సిదరా ఇందు వదన సురేంద్ర బృందవంజిత పదార వింద నిత్యానంద గోవింద వేగ గోవర రమారమణి మనోహర ఆశిత జన శుభకర శ్రీరమారమణి మనోహర భేటియ త్రికూట పీఠ సాటియ వెలియటి రాజు పేట నేలుచున్న కపట నాటక ధర రేటియసి కూటపీట సాటియ వెలియేటి రాజుపేట నేలుతున్న నాటక నాటకదర ఆటల పటాల మృదు మాటల చెప్పోజరాజు మాటికి పెట్టిన పలుక వేటికి శ్రీ వెంకటేశ శ్రీరమారమణేయోహర ఆశిత జనకు భగర మను